हरे हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् माभगवत्पादशङ्करम् लोकशङ्करम् वाक्यमप्रतिबद्धम् अपरोक्षम प्रसूयते वाक्यम బోధం ప్రసూయతే ఇది కర్తాకర్మ క్రియను అయితే శ్లోకాన్ని ఇంకోసారి అందాము వాక్యమప్రతిబద్ధం సత్ ప్రాక్పరోక్షావభాసితే కళామల కళామలకవద్బోధమపరోక్షం ప్రసూయతే పదచ్చకం వాక్యం అప్రతిబద్ధం సత్ ప్రాత్ పరోక్ష పరోక్షావభాసితే కళామలకవత్ బోధం పరోక్షం ప్రసూయతే మనం శ్రవణ మనన నిధిధ్యాసనములు అనే విషయాన్ని విస్తారంగా చూసి ఉన్నాము వాక్యం బోధం ప్రసూయతే ఇది కర్త కర్మ క్రియము వాక్యం అంటే వాక్యము బోధం జ్ఞానమును ప్రసూయతే కలిగిస్తుంది కర్త కర్మ క్రియ శ్లోకాన్ని అన్వయించేప్పుడు ఆ తేడా ముందుగా తెలుసుకుంటే మిగతా పదాలన్నీ ఇంకా దాన్ని బట్టి అన్వయిస్తాయి అంటే ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే మీరు శ్రవణం చేస్తారు తత్వమసి అని శ్రవణం చేస్తారు ఈ ఈ శ్రవణం చేసినప్పుడు ఆ వాక్యము జ్ఞానమును కలిగించు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు దశమస్త్వమసి అని దృష్టాంతం కానీ దశమ పురుష దృష్టాంతము అని ప్రసిద్ధంగా చెప్తూ ఉంటారు మీరు విన్న విన్నారు దానిసారి దశమ పురుష దృష్టాంతం అయినా ఒక్కసారి నేను ముందు వేరే వాళ్ళ కోసం ఇంకోసారి నేను క్లుప్తంగా చెప్తున్నాను ఒక పరమానందయ్య గారి శిష్యుడు పరమానందయ్య గారి మహాజ్ఞాని కానీ ఆయన శిష్యులు అలా ఉండాలనే నియమం లేదుగా వాళ్ళు పది వాళ్ళు పొరుగురు వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి ఎలా చూస్తే మధ్యలో ఏడు ఏడు తరగతి ఇప్పుడు ఏడు దాటి వెళ్ళాలి వీళ్ళు మూర్ఖులు సరైన తెలివితేటలు లేని వాళ్ళు అని పరమానంద గారు ఏం చేశారు వాళ్ళలో తెలివైన వాడిని కొంత కొంత చలాకీగా ఉన్నవాడిని వీళ్ళకి నాయకులుగా నియమించి అదే వీళ్ళందరూ జాగ్రత్తగా అది ఏడు దాటి ఊరు వెళ్ళిట్లా చూసుకోవో అని ఆయన ఒక నాయకుడిని నియమించి పంపించారు వీళ్ళందరూ బయలుదేరారు ఉత్సాహంగా ఏమి దాటేశారు ఈ నాయకుడు వీళ్ళందరూ ఏమి జాగ్రత్తగా దాటారో చూసుకోమని గురువు గారు చెప్పాడు కదా కాబట్టి వీళ్ళందరినీ నిలబడమన్నాడు నిలబడమని లేకపోతే ఒకటి రెండు మూడు తొమ్మిది మనం అనుబంధం ఉండాలి పది ఉండాలి కానీ అనుబంధం ఎక్కడికి వస్తున్నారు తొమ్మిది ఎక్కడికి వస్తున్నారు అంటే వెంటనే అంటాడు అదే ఒక పర్సన్ మిస్ అయింది మిస్సింగ్ అంటే ఎక్కడ మిస్సింగ్ ఏరులో కొట్టుకుపోయి ఉంటాడు పది మంది ఏరులో తిరిగితే ఒకటి తక్కువ వస్తున్నాడు కాబట్టి ఏరులో కొట్టుకుపోయి ఉంటాడు ఏరు ఒక మనిషిని మింగేసింది అని కంక్లూషన్ వచ్చేస్తుంది తొమ్మిదికి ఆగిపోయింది కదా లెక్క అంటే అందరూ కూర్చొని భోర్ భోర్మని ఏడవడం ప్రారంభిస్తారు అయితే ఇంకోసారి లెక్క చూద్దాము ఈయన మళ్ళీ లెక్క చూస్తారు మళ్ళీ తొమ్మిది వస్తుంది తను తప్పులు ఎక్కడ చూస్తున్నానేమో అని భ్రమ అని అనుకుని ఇంకొకరిని పిలిచే నువ్వు చూడరా లెక్క ఈసారి అని వెళ్ళి వాడిని లెక్క పెట్టమని తను వెళ్ళి నిలబడతాడు మళ్ళీ తొమ్మిది వస్తుంది ఇంకా ఖాయం ఏరు ఒకరిని మింగేసింది అని వాళ్ళు కూర్చుని భోరు భోరుమని నడుస్తూ ఉంటారు అటే వెళ్తున్న ఒక పెద్ద మనిషి తెలివైన ఆయన పెద్ద ఆయన ఆయన పాపం వీళ్ళ దుఃఖాన్ని చూసి పరమానందయ్య గారి శిష్యులు తెలుసు అయ్యో పాపం ఏదో కష్టం వచ్చిందని ఎవరా ఎందుకు ఏడుస్తున్నారని దగ్గరికి వచ్చి అడిగేదా అడిగితే ఏడు ఒక శిష్యుడిని మింగేసింది అందుకోసం ఏడుస్తున్నారు అయ్యో పాపం అని ఆయన కంగారుపడి అవును అసలు ఎంతమంది బయలుదేరారు ఏమిటి అని అడిగాడు అంటే మేము పది మంది బయలుదేరాము ఆయన ఉంటే వీళ్ళు కూర్చుని ఏడుస్తున్న వాళ్ళ తలకాయలు ఎక్కబడితే పది మంది ఉన్నారు ఆయన విషయం అర్థం అయిపోయింది ఈ సమస్య ఏదో ఆయన తెలిసిపోయింది తెలిసిపోయి ఆయన ఏమన్నాడంటే ఎలా లెక్క పెట్టేదాన్ని అడిగాడు నేను లెక్క పెట్టాను మూడు సార్లు లెక్క పెట్టాను అని ఆ నాయకుడు అడిగడానికి చెప్పాడు చెప్తే మళ్ళీ లెక్క మళ్ళీ లెక్క పెట్టడం ఏం మింగేసిన మనిషి ఇంకోసారి లెక్క పెడితే వస్తాడా నేను లెక్క పెట్టాను మూడు సార్లు కాదు నేను ఉండగా ఇంకోసారి లెక్క పెట్టాను నా మాట అంటే ఈయన పెద్ద మీద ఉండే గౌరవంతో అతను లేచి నిలబడి అరే మీరందరూ ఒకసారి మళ్ళీ లైన్లో కదా అని వాళ్ళని కోరుతారు అంటే వాళ్ళందరూ లైన్లో నిలబడతారు అప్పుడు లెక్క పెడతారు ఏక ద్వే త్రి ఏకం ద్వే నేను ఏక ద్వౌ త్రయ అని లెక్క పెడతారు నవా దగ్గరకు తొమ్మిది అదిగో చూసారా తొమ్మిది అదే కదా నేను చెప్పింది అంటాడు అంటే అప్పుడు ఆయన అంటారు దశమస్త్వమసి మొదలవాడవు నీవే అనేప్పటికీ ఈ వాక్యం వల్ల వాడికి వెంటనే జ్ఞానం కలుగుతుంది అవును అనే జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానము పరోక్ష జ్ఞానమా పరోక్ష జ్ఞానమా పరోక్ష జ్ఞానము అంటే స్వర్గము వైకుంఠము ఇత్యాది జ్ఞానానికి పరోక్ష జ్ఞానము అని పేరు ఇది పరోక్ష జ్ఞానమే కాదు అవును నేను నేను పరోవాడను అనేది పరోక్ష జ్ఞానం ఏం కాదు అది అపరోక్ష జ్ఞానం is it indirect knowledge direct knowledge direct knowledge తర్వాత ఎంత డైరెక్ట్ నాలెడ్జ్ అది అంటే ఇంకా సంశయమునకు తాము లేని విధంగా అపరోక్షమైనటువంటి జ్ఞానము అతనికి కలిగినది ఆ జ్ఞానము కలిగించినది ఏది వాక్యం మనిషి కాదు వాక్యం ఇప్పుడు ఆ వాక్యాన్ని మీరు వినడం మానేసి ఆయన పాదపూజ చేస్తే ఉపయోగం ఆధునిక కాలంలో వచ్చినటువంటి పెద్ద దోషం ఎక్కడ వచ్చిందంటే గురువు గారిని పాదపూజ చేస్తే సంస్థ పాదపూజ చేసేసి వచ్చేస్తే ఏమైనట్టు వాక్యాన్ని ఆయన బోధిస్తే వీళ్ళు తెలుసుకుంటే ఉపయోగం కానీ పాదపూజతో ఏమైనట్టు తర్వాత గురువు గారు కూడా ఎంకరేజ్ చేస్తారు ఇటువంటి పాదపూజలను ఎంకరేజ్ చేస్తారు ఈ పాదపూజల్ని ఈ రకమైన ఉత్పత్తి గురువు భావాన్ని ఎంకరేజ్ చేస్తే ఒకటిలో చూసిన అల్టిమేట్ గా ఎవ్రీబడి ఈజ్ ఎ లూజర్ ఈ పాదపూజలు చేసేవాళ్ళు లూజర్సే చేయించుకున్నాయినా లూజరే అల్టిమేట్ గా లూజర్స్ అయిపోతారు సో అదేమీ ఉపయోగం ఉండదు కానీ coming back to the point ఆ పెద్ద మనిషి బాధ పూజ చేస్తే ఉపయోగం లేదు ఆయన పెద్ద మనిషికి దండం పెట్టాలి ఆయన మాటని ప్రేమగా వినాలి ఆయన ఏదైనా సేవ కూడా చేయొచ్చు కానీ మెయిన్ థింగ్ ఏమిటి వాక్యం దశమస్వమసి అనే వాక్యం ఏది కలదో ఆ వాక్యం జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆ వాక్యాన్ని ఉచ్చరించి ఆయన మహోపకారం చేశారు దాంట్లో సందేహం లేదు కానీ జ్ఞానాన్ని కలిగించేది వాక్యము ఆయన గౌరవించుకుంటే వెళ్ళి వీడికి జ్ఞానం కలుగుతుంది అర్థమైంది ఆయన చెప్పిన వాక్యాన్ని వీడు శ్రద్ధగా వింటే జ్ఞానం కలుగుతుంది దశమస్త్వమసి సో అలాంటి పరిస్థితే తత్వమసి కూడా అయితే మరి తత్వమసి అంటుంటే జ్ఞానం ఎందుకు కలగట్లేదని మీరు అనొచ్చు జ్ఞానం కలగకుండా ఆటంకములు ఉండా ఉన్నాయి ఆటంకములు పెట్టుకోరాదు మీరు జ్ఞానానికి ఆటంకాలన్నింటినీ మీరు రెడీగా పెట్టేసుకుని ఆ ఆటంకములన్నింటినీ అలా పేర్చుకుని వాటి వెనకాల కూర్చుని ఇప్పుడు చెప్పండి జ్ఞానం మా కలిగిందండి అంటే కలగదు జ్ఞానం ఎందుకంటే ఈ ఆటంకములు కదా ఈ అన్నింటికి తగ్గి వెనక్కి పోతుంది సో ఇది ఎలాగంటే ఈ దృష్టాంతాన్ని వాడతారు కవచం ఒకటి పెట్టి కూర్చుంటాడు కవచం తొలగేసి కూర్చుంటాడు బాణాలు తగిలి వేస్తారు ఆ బాణాలనే అవుతాయి కవచానికి తగిలి వెనక్కి పడుతుంది వెనక్కి పడుతుంది వీళ్ళేమీ చేయలేదు వేదాంతం శ్రవణం చేసి వాళ్ళందరూ అలాగే శ్రవణం చేస్తారు చక్కగా కవచాలు వేసేసుకొని శ్రవణం చేసుకుంటారు నేను వేదాంత శ్రవణం చేసి వాళ్ళని చూశాను వాళ్ళు ముందే నిర్ణయం చేసేసుకున్నారు ఆ నిర్ణయాన్ని పైకి కూడా చెప్తారు ఇప్పుడు మేము వేదాంతాన్ని శ్రవణం చేయబోతున్నాము ఈ ఆత్మజ్ఞానం అనేది ఇది వంద జన్మల కానీ వచ్చేసేది కాదు వెంటనే వచ్చేసేది కాదు నేను బ్రాహ్మణుడను వీళ్ళందరూ క్షత్రియులు వైశ్యులు శూద్రులు వీళ్ళందరూ నాకంటే భిన్నంగా ఉన్నారు అంతకంటే తక్కువ వాళ్ళని చూస్తే కూడా నేను మైలుపడిపోతాను ఈ దేహమే నేను నేను కర్తని భోక్తని పుణ్యం చేసి నేను స్వర్గానికి పోతాను ఇప్పుడు వేదాంత శ్రవణం చేసేస్తాను కానీ వంద జన్మల తర్వాత కూడా జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తుంది కానీ ఇప్పుడు రాదు మొదలు పెట్టండి శృతి స్మృతి పురాణ సాష్టాంగం చేసేసి మొదలు పెట్టండి ఉపనిషత్తు మొదలు పెట్టండి బ్రహ్మసూత్రం మొదలు ఇంక జ్ఞానం ఏమొస్తుంది నేను నేను అతిశయోక్తి చెప్పాను నేను శర్మ గారు నేను అతిశయోక్తి ఏమని చెప్పాను చెప్పండి మీరు మీరు చూసే ఇటువంటి నేనేమన్నా అతిశయోక్తి చెప్పాను చెప్పండి మీరు అన్నంలో మాట ఆయన కమిట అవ్వట్లేదు చూశాను జ్ఞానం వస్తుందా ఇలాగా మీరు అన్ని ఆటంకాలు పెట్టి కూర్చుంటే జ్ఞానం వస్తుందా రాదు కదా ఇంకొకడు వచ్చాడు వేదాంతం పాఠం చెప్పాలి తత్వమసి చాంద్రోజ్య పాఠం చెప్పాలి వాడు ఏం చేసేదంటే అప్పుడే కళ్యాణం చేయి దేవుడు కళ్యాణం చేయించి వచ్చాడు ప్రసారం పట్టుకుని వచ్చాడు ఇప్పుడు లోకంలో వాళ్ళకి జ్ఞానం రాలేదంటే ఆ వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు నేను వీళ్ళన్ని శాస్త్రాలు చదువుతున్న వాళ్ళ దృష్టాంతం చెప్తున్నాను కళ్యాణం చేయించి ప్రసాదం పట్టుకుని వచ్చాడు ఎలా ఎక్కడి నుంచి వచ్చామంటే ఇప్పుడే దేవుడు కళ్యాణం చేయించి వచ్చాను నేను అభాగ్యుణ్ణి అయోగ్యుణ్ణి దాసుణ్ణి కింకరుణ్ణి దాసాను దాసుణ్ణి దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఉభయ దేవేరులతో నిత్య కళ్యాణం పచ్చదోపరంగా ఉంటాడు వాటికి మీరు వేదాంతం ఏం చెప్తారు how how Vedanta will have any effect upon him? ఉండదు మీకు మామూలుగా లోకంలో బలంగా కనపడే దృష్టాంతం నేను చూశాను ఈ దృష్టాంతం తర్వాత కొంతమంది ఉన్నారు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమిటంటే మేము గురువు గారు చెప్పారు కాబట్టి వచ్చాము మీలాగ వస్తూ గురువు గారికి దండాలు పెడుతూ ఉంటే మనం అప్పుడప్పుడు ఆయన పాదపూర్తి చేసుకుంటే మన కోరికలు తీరిపోతూ ఉంటాయి ఆయన ఆశీర్వచనం చేత మన పిల్లలందరూ ఎంసెట్లను కాసేపు డాక్టర్లు అయిపోతూ ఉంటారు అప్పుడప్పుడు మనం వేదాంతం కూడా వింటూ ఉండి దర్శనిస్తూ ఉండాలి ఇంకా వేదాంతం అలా వస్తుంది మీరు వాక్యానికి అన్ని ఆటంకాలని కల్పించి కూర్చుంటే మీకు జ్ఞానం ఎలా వస్తుంది కాదు ఇంకో దృష్టాంతం నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను ఇంకో దృష్టాంతం మనం పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలతో ఇప్పుడు పుట్టాము మళ్ళీ పుట్టే ఫలానా తారీఖు పుట్టాను నేను చచ్చిపోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాము పెద్ద వయసు వచ్చి ఇంకా చచ్చిపోతాము తర్వాత చచ్చిపోయిన వెంటనే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం పుణ్యం సంపాదించుకున్నాం కనుక ఇప్పుడు మనం తత్వమసి చదువుకుంటాం ఇంకా తత్వమసి ఏం చదువుతాం అర్థమైందా మీకు విద్యార్థులందరూ ఇలాగే ఉన్నారు విద్యార్థులందరూ ఇలాగే ఉన్నారు నేనేమో ఇప్పుడు నన్ను దోషం పీడిస్తోంది నాకు ఫలానా నక్షత్రం నాడు పుట్టాను నేను కాబట్టి దోషం నుంచి నివారణ కోసం నేను ఈ పని చేయబోతున్నాను నేను చేసినట్లయితే దోషాలన్నీ పోయి నా కోరికలు తీరుతాయి ఇప్పుడు నేను వేదాంతం చదువుతాను ఇంకా వాడికి వేదాంతం వాక్యం వేదాంతం చదువుకోవడమే మిగులుతుంది తప్ప వాక్యము అన్వయానికి రాదు వాక్యం అనుభవానికి రాదు ఎవరో మొన్న శృంగేరి వారు తరువాత పీఠాధిపతులు నిర్ణయించారు కదా ఆయన అడిగారు ఎవరిలో ముహూర్తాలు చూసి మీరు జాతకాలు చూసి మీరు ఎన్నుకున్నారా అని అడిగారు తర్వాత జాతకంలో ఆయన ఇంకా అడిగారు వీళ్ళు ఎంత తెలివితేటలుగా అడిగారో చూడండి సన్యాసం అనే యోగం ఉన్నవాడికి మాత్రమే సన్యాసం తీసుకునే యోగ్యత ఉంటుందని చెప్పేసి అంటారు కదా మీరు ఎన్నుకున్న ఉత్తరాధికారికి సన్యాస యోగం జాతకంలో ఉందా అనుకున్న వీళ్ళే వెరీ సజెస్టివ్ క్వశ్చన్ అని కూడా అడిగారు అది దాని చెప్పారు మా గురువు గారు ఎప్పుడు జాతకాలు చూడలేదు నా జాతకం కూడా చూడలేదు నాకు ఆయనకి నేను యోగ్యుడని అనిపించి నాకు సన్యాసం ఇచ్చాను నేను కూడా ఏ జాతకాలు చూడలేదు అతని యోగ్యులను అనిపించి నేను సన్యాసం ఇచ్చాను చెప్పాను అతని జన్మతిథి కూడా నాకు తెలియదు జన్మ నక్షత్రం కూడా నేను అడగలేను అని చెప్పాను నేను ఒక రెండుసార్లు మీకు చెప్పాను నేను చాలా పెద్ద పెద్ద పండితుల దగ్గర మసిలేనండి వాళ్ళ పద్ధతి నేను చూశాను వాళ్ళు ఎప్పుడు జాతకాలు చూస్తుండగా నేను గమనించలేదు అని చెప్పేసి నేను అన్నా సరిగ్గా దాన్ని తగ్గట్టే చెప్పాను అని కూడా ఆ సంప్రదాయం తెలునువాడు తారక్తక్స్ స్వామి సో ఈ విధంగా నేను వాక్యానికి ఇన్ని ఆకరికార ప్రతికుం చెయ్యను తరో దనేను బ్రహ్మత్వము ఐక్యయుడను ఈ కొలము అన్య వర్గం వండు ఈ ప్రాంతం వండి ఆదేశం వండి ఈ వతం వండి ఈ వతం వండి అంటే దుర్గంగమే పెట్టుకుం చెయ్య తప్పు మోసికిలొకేరు చెలిది దారు అంటే మీ కాన్షియస్నెస్ అలా ఉండాలి నిర్మలంగా ఉండాలి ఆకాశము వలె నిర్మలంగా ఉండాలి నేను ఒక పాఠం చెప్పడం కోసం మీకు ఆ అవరోధములు ఆటంకములు ఎన్ని విధాలుగా ఉంటాయో చెప్పడం కోసం నేను మీకు ఈ దృష్టాంతాలని చెప్పాను ఇంకొకటి ఉంటాడు వాడు నాకు శత్రువు వీళ్ళు మిత్రులు వాడి వాడు చూడాల్సిందే నా నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు నా మాటే నెగ్గాలి నేను అన్న ప్రకారమే జరగాలి అని ఇంకొకటి వాడికి ఆత్మస్వరూప తత్వమసి వాడికి తెలిసే అవకాశం లేదు ఆ ఈగోయే ఆ వాక్యానికి అడ్డుపడుతుంది కాబట్టి తత్వమసే అనే వాక్యం అనుభవానికి రావడానికి అనేక ఆటంకములను మనం నిర్మాణం చేసి పెట్టుకుంటాం నేను దేవాలయాన్ని ఎలా దర్శించాలో చాలాసార్లు చెప్పాను విద్యార్థులకి దేవాలయాన్ని దర్శించినప్పుడు దక్షిణామూర్తి కానీ రాముడు కానీ దుర్గ కానీ కాళీ కానీ ఎవరైనా కూడా మీరు ఎలా దండం పెట్టాలంటే రెండు అంశాలు చెప్తూ ఉండేవాడు మూడు అంశాలు చెప్పేవాడు ఒకటి నేను భక్తుడను అని అనుకోవడం తప్ప నేను దాన్ని నీ తల్లి కొడుకు కూతురు అని అనుకోవద్దు నెంబర్ వన్ ఎందుకంటే ఎప్పుడైతే భక్తుడు అనుకుని మిగతా స్టేటస్లన్నీ ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో మనస్సు నిర్మాణం అయిపోతుంది కోరికలు భయాలు అన్నీ అవసరమైపోతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఎదుర్కొండా ఉన్న రూపము రాముడైనా కృష్ణుడైనా దుర్గైనా కాళీ అయినా ఈ రూపము ఓంకారము అని ఆ రూపానికి అతీతమైనటువంటి తత్వంలోకి మీరు వెళ్ళి దర్శించాలి ఓంకార రూపంగా దర్శించాలి ఆ మూర్తి రెండు మూడు ఆ మూర్తిగా నాకంటే భిన్నంగా దేవుడు అనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో నాకు నా హృదయంలోనే ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని మీరు అంత కరెక్ట్గా మీరు దర్శనం చేసినప్పుడు మాత్రమే తత్వమసేనే వాక్యము యొక్క జ్ఞానము కలగటానికి ఆటంకాలు లేని స్థితి నిర్మాణం అవుతుంది అలా కాకుండా మీరు దేవ ఈ మామూలుగా దేవతలు దేవ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు వెళ్ళి దర్శనాలు చేసేస్తూ ఉంటారు అదే మనం శివుణ్ణి దర్శించం కానీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించలేకపోయాం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం కానీ దేవసేన అమ్మగారిని దర్శించలేదు మళ్ళీ మళ్ళీని దర్శించలేదు అదే అన్ని దర్శించం కానీ అక్కడ క్షేత్రపాలకుడు భైరవ స్వామిని దర్శించలేదు అని వీడు ఇంటికి వస్తారు అంత భేద బుద్ధితో మీకు దేవతలను దర్శిస్తూ ఉంటే తత్వమసి మీకు ఎలా వస్తుంది నాకు ఆ సంస్కారాలను మీరు అంత బలంగా పెట్టుకుని క్లాసులో వచ్చి కూర్చుంటే మీకు తత్వమసి ఏం తెలుస్తుంది కాబట్టి మీరు ఆలోచించాలి ఈ వాక్యాన్ని మనకి అర్థం కావడానికి అనుభవానికి రావడానికి ఎన్ని ఆటంకములు కావు నేనే అవన్నీ ఊహించేసి మీకు చెప్పేశాను ఐదారు ఆటంకాలు నేనే చెప్పాను ఇంకా ఏదైనా కొన్ని ఆటంకములు ఉన్నట్లయితే ఒక ఆయన వేదాంతం చదువుకుంటూ కోర్టులో కేసు నడిపిస్తున్నారు ఎవరి మీద పార్ట్నర్తో ఏదో విభేదాలు వచ్చి డబ్బు తేడాలు వచ్చి కోర్టులో కేసు నడిపిస్తున్నారు ఇక్కడేమో చాంద్రోగ్యం ఆరోగ్యాలు ఆ వేదాంతాలు నడుస్తున్నాయి నేను చెప్పాను చూడండి ఆ కోర్టు కేసు నడుస్తున్నంతసేపు ఈ తత్వమసి మీకు ఇది ఉపయోగించేది కాదు మీరు చూస్ చేసుకోండి కోర్టులో కేసు ఇంటర్ చేసి క్లాస్కి వస్తారా లేకపోతే క్లాస్ మానేసి కోర్టు కేసు కోసం చేసుకుంటారు ఎందుకంటే వాడు శత్రువు వాడి మీద నేను నెగ్గాలి అనే పట్టుదల ఒకవైపు పెట్టుకుని ఇంకోవైపు మీరు ఆత్మస్వరూపాన్ని ఎలా చర్చిస్తారు విషావాస్యంలో పత్రం ఒకటి తప్పకుండా విద్యుగుప్సతే ఎస్టు భూతాన్ని అనే వాక్యం దగ్గర ఎవరైతే సకల ప్రాణులు ఆత్మస్వరూపులో దర్శిస్తాడో వారి వారికి ఎవరి ఎడల ఏష్యభావము కలుగుతదు జుగుప్స ఉండదు అని మాత్రం దానికి శంకర భాష్యంలో ఏమన్నా సరే ఆత్మ కంటే భిన్నంగా ఉన్నవాడి ఎడల మాత్రమే ఏష్యభావం కలిగేందుకు అవకాశం ఉంటుంది వాడు మనకంటే భిన్నంగా ఉన్నాడు వాడు మనకి శత్రువు అప్పుడే మీకు జుగుప్స కలుగుతుంది వాడు భిన్నంగానూ లేడు శత్రువు అయ్యే ప్రసక్తే ఉండదు ఆత్మ ఆత్మకి శత్రువు కాదు కాబట్టి దిగుప్స కలిగే అవకాశమే లేదు అని ఆ మంత్రాలను అలాగే భాష్యకారులు వ్యాఖ్యానిస్తారు కాబట్టి మీరు మిత్రశత్రుభావాన్ని దాటి బయటపోవడానికి సిద్ధంగా ఉన్నారా అదే అలా కుదరదండి మిత్రులు మిత్రులే శత్రువులు శత్రువులు అయితే తత్వమసి మీకు కాదు మీరు కులం మతం ప్రాంతం వర్గం ఈ అభివృద్ధి భేదములను దాటి వీటి అన్నిటికీ అతీతమైన ఆత్మస్వరూపాన్ని విచారం చేసేందుకు మీరు సంసిద్ధంగా ఉన్నారా అంటే ఒక ఆయన ఉన్నారు నేను మఠాధిపతిని మఠాధిపతినిగా ఉన్నంతసేపు నాకు ఈ భేదాలు తప్పవు అన్నారనుకోండి అంటే ఆయనకి ఆత్మవిచారానికి తగినటువంటి వాతావరణం లేదు అని మఠాధిపతి అవ్వచ్చు పీఠాధిపతి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు లేకపోతే సపోజ్ మీరు అంటారు మేము గృహస్థలం ఉండాలి మాకు ఇల్లు మన ఇల్లు వాకిలి పిల్లల నుంచి ఇవన్నీ ఉంటాయి మేము ఈ భేదాలు వదిలిపెట్టేమంటే మా వల్ల వదు అని మీరు అన్నారనుకోండి అంటే మీకు ఈ ఆత్మస్వరూపం అనుభవానికి వచ్చే అవకాశం లేదే లేదు తెలిసిందండి కాబట్టి వాక్యానికి అడ్డులు పెట్టకూడదు వాక్యం అప్రతిబద్ధం సరే వాక్యానికి మీరు ప్రతిసారి అడ్డు పెడుతూ ఉండకూడదు కొంతమంది దగ్గర ఈ లక్షణం ఉంటుంది మీరు ఏమంటే మనస్సు విచార మనస్సు చాలా వికలంగా ఉన్నది దుఃఖంగా ఉన్నది అంటే ఎందుకంటే వాడు నన్ను అవమానం చేశాడు ఈ అవమానం మానవమానాలకు అధికంగా పోవాలి అంటే నేను అధికంగా పోవాలని అనుకున్నాను కానీ వాడు చాలా గట్టిగా అవమానం చేశాడండి అలా కాదండి you try to rise about కానీ మనం ఇంకా మనం సంసారంలో ఉంటున్నప్పుడు మానవ అవమానం ఉంటాయి కదండి అంటే నిజమే మీరు చెప్పింది నాకు అర్థమైంది బట్ స్టిల్ మీరు ప్రయత్నం చేయండి దానికి అతీతంగా పోవడానికి మరి నేను భార్య పిల్లలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని అని ప్రతిదానికి అంతలా అడ్డుపడిపోతూ ఉంటే అయితే సరే కానివ్వండి అంటే వాళ్ళకి ఏం కావాలంటే తాయెత్తులు కావాలి అంటే క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ కావాలి మనస్సుకి గ్రాటిఫైయింగ్ సలహాలు కావాలి ఒక ఆయన నాకు నన్ను అడిగాడు ఎవరు మొఖాల నొప్పులు అధికంగా ఉన్నాయి నన్ను ఏం చేయమంటారు నేను చెప్పాను చూడండి నేను దీని మీద చాలా వర్క్ చేసి ఆలోచన చేసి అనుభవంతో చెప్తున్నాను మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నందుకు కాను ఫిజి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి ఫిజియోథెరపీ అని ఒకటి ఉంది ఆ మోకాల చుట్టూ ఉండేటువంటి మజిల్స్ మీరు స్ట్రెంగ్ చేసినట్లయితే ఈ ఫిజికల్ ఫిజియోథెరపీ తోటి క్యాక్ వాకింగ్ అని ఇలాంటివి కొన్ని ఫిజియోథెరపీ టెక్నిక్స్ ఉన్నాయి ఆ మజిల్స్ ని స్ట్రెంగ్ చేయండి పాదాలకి రెండు కేజీలు బరువు వేసి అవి పైకి కిందకి పైకి కిందకి ఎంత అభ్యాసం చేయండి ఇలా మీరు ఒక్క వారం రోజులు రోజుకి అరగంట అరగంట కూడా అక్కడ పదిహేను నిమిషాలు చేసిన ఒక్క వారం రోజులు చేసేప్పటికే మీకు మోకాల నొప్పుల్లో తేడా వచ్చేస్తుంది అని నేను చెప్పాను అని నేను చెప్తే అంటాడైనా కాదండి మీరు మీరు ఏదైనా మంచి ఉపాయం చెప్తారనుకున్నా అంటే ఇంకా ఇంకా మంచి ఉపాయం ఉంటుంది అబ్బా అని నేను ఆశ్చర్యపోయాను తర్వాత నేను చూసి నాకు ఒక కుర్చీ నుంచి కింద పడినంత పని అయిపోయింది ఏమిటంటే ఆయన ఎవడో ఉపాయం చెప్పాడు ఆ ఉపాయం ఏంటో చూసినా మీరు ఉంటే ఆశ్చర్యపోతారు నేను విన్నా నేను చెప్పిన కదా కుర్చీలో ఉన్నవాడిని సడన్ గా కింద పడిపోయినంత పని అయింది అంటే అంత ఆశ్చర్యాన్ని పొందాను ఉపాయం ఏంటంటే మీరు నేను వెబ్సైట్ చెప్తున్నాను మీరు కొత్త రుమ్మాలు ఒకటి తీసుకోండి కొత్తది తీసుకోవాలి పాత రుమ్మాలు పనికిరాలి హ్యాండ్ కర్చీ దాంట్లో పసుపు దాంట్లో పసుపును పసుపు దానికి పసుపుతో ఓము పెట్టండి ఓము లేకపోతే ఇలాగే ఏదో పెట్టండి ఏదో ఉంటాయి కదా ఏదో స్వస్తికి మార్పు పెట్టండి పెట్టి ఇప్పుడు నేను మంత్రం చెప్తున్నాను మీరు కాగితం మీద రాసుకోండి చెప్పండి మంత్రం ఓం క్రీం మహామాత్రే ఆయన తప్పు లేకుండా నేను చెప్పాను తప్పు లేకుండా నాకు విభక్తి జ్ఞానం ఉన్నవాటి కాబట్టి సంస్కృతం విభక్తులు నాకు తెలుసు కాబట్టి ఆయన అంత కరెక్ట్గా కూడా చెప్తాడని నేను అనుకోను ఎందుకంటే మహామాత్రే అంటే చతుర్థే ప్రవచనం ఉండాలి సో ఓం క్రీం మహామాత్రే నమ అంటే అవతల ఆయన అడిగాడు కాబట్టి క్రీమా హ్రీమా అని అడిగాడు విన్నాడు ఆయన కూడా అంటే ఈయన చెప్పాడు హ్రీం కాదండి అది వేరు ఆ బీజం వేరు అదేమో మహాసరస్వతి బీజం ఇప్పుడు మీది మహాకాళీ బీజం కాబట్టి క్రీం ఉండాలి మొకాళ్ళకి సరస్వతి రాడు కాళీ ఎవరికి వస్తుంది కాబట్టి ఓం క్రీం మహామాత్రమే మహా రాసుకున్నారా కరెక్ట్గా రాసుకున్నారు ఇప్పుడు ఆ కొత్త కర్చీఫ్ ఇప్పుడు ఆ బొమ్మలో వేసిన కర్చీఫ్ స్వస్తిక మార్పులు పెట్టిన కర్చీఫ్ని చేత్తో కుడి చేత్తో పట్టుకుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి జపించి అప్పుడు ఆ కర్చీఫ్ని వెళ్ళగా మోకాలను కట్టి అలాంటి పెట్టుకోండి మీకు మోకాలు తగ్గుతుంది వచ్చిన కర్మ ఏంటంటే చెప్పిన వాడు చదువులో చదివాడు అవతల వాడు చదువు చదివాడు ఈ చదువు చదివిన వాళ్ళు ఎనాస్టికే అయిపోయి ఉంటారు మన ఏరియా బ్రెయిన్ ఎనాస్టికే అయిపోయి ఉంటారు చదవని వాడు ఎవరు అంటే ఇటువంటి సలహా కావాలి జనాలు sometimes it may work also హైట్ హీలింగ్ అని అది అలా చూస్తే మీకు ఆ పూటకి అది హోమియోపతి మొదలు వేసుకుంటే తగ్గినట్టు అనిపించినట్టుగా మొత్తానికి it work also it may work no దాంతో అది అదేదో ఒక సొల్యూషన్ లాగా అనిపిస్తుంది యూ నెవర్ నో అటువంటి సొల్యూషన్ కావాలి జనాలకి they want such a solution కాబట్టి మాకు దుఃఖంగా ఉంది మీరు ఏదైనా సలహా చెప్పండి ఇలాంటి సలహా కావాలి అంతేగాని నీకు దుఃఖం ఎందుకు నాలుగు లక్షల రూపాయలు నష్టపోయాను దీంట్లో నువ్వు నువ్వు పట్టుకొచ్చింది ఏం లేదు మధ్యాహ్నం భోజనం చేసేవా చేశాను రాత్రి భోజనానికి ఏమైనా లోటుందా లేదు కొంచెం నష్టపోయింది ఏమీ లేదు కదా యువర్ డూయింగ్ నువ్వు దుఃఖపడవద్దు కనీసం ట్రై చేయి you try you try to tell yourself నేను ఏది పట్టుకురాలేదు ఏది పట్టుకుపోయింది లేదు ఈ నష్టం భగవంతుని యొక్క ఇచ్చ చేతనం వచ్చింది వాళ్ళు ఎవరో ఇవ్వాల్సిన వాళ్ళు లేకపోతే నాకు నేను ఇచ్చింది నాకు తిరిగి ఇవ్వలేదు పోనీ అది వాడి దగ్గర ఉందని అది వాడే తెలుసుకోవడం నేను నష్టపోయింది ఏమీ లేదు అని సలహా అనుకోండి ఆ సలహాని యాక్సెప్ట్ చేసేంత వివేకం ఉన్నట్లయితే ఆ దుఃఖం పోతుంది కాదు వాడి పేరు చెప్పు వాడు ఎక్కడ ఉంటాడు అమీర్పేటలో ఉంటాడు అమీర్పేటలో ఉంటాడు అమీర్పేట అంటే ఇప్పుడు తూర్పు ఈశాన్యం ఈశాన్యంలో ఉంది అమీర్పేట ఎన్ని దూరాలు పది కిలోమీటర్లు ఓకే ఈశాన్యం పది కిలోమీటర్లు వాడికి తగిలిట్లా నేను మంత్రోచ్చారణ చేస్తున్నాను వాడి మనస్సు మారిపోయి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాడు నేను జపం చేస్తున్నాను వీళ్ళు అని చెప్పాను అనుకోండి లేదా ఈసారి వాడు కనపడినప్పుడు అక్షరం వాడిని ఎత్తిమీద వేసి వాడి మనస్సు మారిపోయి నీకు డబ్బు ఇచ్చేస్తాను అని చెప్పాను అనుకోండి he wants that solution people want that solution ఇదంతా ఏమి చెప్పానంటే when you are superstitions మీకు ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి అధికారం లేకుండా పోతుంది సూపర్ స్టిషన్ డజంట్ డిజైన్స్ మీకు బోల్డ్ కంపెనీల్లో కోరికలు ఉన్నాయనుకోండి కొత్త నిండా కోరికలు కొత్త నిండా ఒక గుణలో ఉంటాయి కానీ మరి ఎక్స్ప్రెషన్ అలా ఉంది తెలుగులో అలా అంటారు మీకు కొత్త నిండా కోరికలు ఉన్నాయనుకోండి మీకు తక్కువ వచ్చి తెలియదు మీకు భయాలు భయాలు ఎందుకు వస్తాయి సూపర్ స్టేషన్స్ భయాలు వస్తాయి అవి ఉన్నాయనుకోండి మీకు కర్మవశం అత్యంతం మీకు పూర్వాగ్రహం అంటే ఈ శంకరాచార్యులు వాళ్ళు ఇలాగే చెప్పాలి మాయా మాయా అంటూ ఉంటారైనా ఈ మాయాలు ఏం లేదు అంత అవసరం చెప్తాను అనే ఒక పూర్వాగ్రహం ఉందనుకోండి ఈ కర్మవశం అనే వాక్యం మీకు అనుభవానికి రావాలి అంటే మీరు చేయాల్సిన క్లీనప్ ఆపరేషన్ చాలా ఉంటుంది చీపులు తీసుకుని చీపురు తీసుకుని చూపించి బయట పాడేస్తే ఇంకా అప్పుడు నీళ్లు జరిగి దాన్ని రాపాడించి మళ్ళీ ఈ నీళ్ళలో తోస్తే కానీ ఆ మురికి అంత లెవెల్ మీరు వర్కౌట్ చేసి ఆ బుద్ధిని శుద్ధి చేసి వాక్యానికి ఆటంకములు ఏమి ఉన్నాయి అని నిరంతరము మీరు వర్కౌట్ చేస్తే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి అనే పరిస్థితి ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో అప్పుడు వాక్యం మీ మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఓకే అయితే ప్రతిబంధము ఉన్నప్పుడు మీరు శ్రమం చేయాలా అక్కర్లేదా చేయాలి చేస్తే ఏమవుతుంది కనీసం పరోక్షంగా అయినా మీకు తెలుస్తూ ఉంటాం పరోక్షంగా తెలుస్తుంది మన స్వరూపము పరమాత్మ స్వరూపమే ఏవో కొన్ని ఆటంకాలు పీఠాలను కాదు అనుభవానికి రాకపోయినా మన స్వరూపము పరమాత్మే శాస్త్రం నిశ్చితంగా మనకు అలా బోధిస్తోంది అని మీకు పరోక్షంగా తెలుసుకోండి ఆ పరోక్షంగా తెలిసిన దాన్ని అనుభవపూర్వం చేసుకోవడానికి ఈ ఆటంకాలు కొన్ని ఇంకా విధులు ఉంటాయి ఆ విధులైన ఆటంకాలను గుర్తుపట్టి మీరు ఎప్పుడైతే ఆటంకాలను తీసి పారేస్తారో అప్పుడు మీకు వెంటనే ఆత్మస్వరూప సాక్షాత్కారం అయిపోతుంది మీరు శ్రీరామకృష్ణుడు కృష్ణాంతం ఇక్కడ ఉల్లి పోరాటాన్ని తీసేటట్టుగా అజ్ఞానం పోరాటాలను తీసేయాలి ఉల్లిపాయ దృష్టాంతంలో ఉండే సౌందర్యం ఏంటంటే ఆఖరి పోరా కూడా తీసే మీకు ఇంకేం ఆత్మజ్ఞానం కూడా అలాగే ఉంటుంది మీరు సమష్టిలో కలిసిపోతారు తప్ప ఫలానా నేను ఫలానా అనే వ్యక్తిత్వమే లేకుండా అయిపోతుంది ఉల్లిపాయలు వెళ్ళదీసినట్టు అయిపోతుంది అక్కడికి ఏమవుతుంది లోపల ఉన్న చిన్న ఆకాశం ఏమవుతుంది ఉల్లిపాయలు ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోతుంది అలాగే అవుతుంది ఇక్కడ ఆ ఆటంకం ఆఖరి ఆటంకం జరిగినప్పుడు తప్పసి అనే మహావాక్యం కలపాలి తాను చేస్తుంది ఈ లోపల మనకి పరోక్షంగా తెలుస్తూ ఉంటుంది శాస్త్రంలోని గవర్నమెంట్ సత్యము ఇట్లో ఉన్నది ఇంకా మనం తెలుసుకోవడం తర్వాయి అని తెలుసుకో పరోక్షంగా తెలిసిన దాన్ని ప్రతిబంధంగా తొలగిన వెంటనే ప్రత్యక్షానుభవం వచ్చేస్తుంది ఆ ప్రత్యక్షానుభవానికి దృష్టాంతం ఏంటంటే చేతిలో ఉసిరిక వలే అంటే చేతిలో ఉసిరిక అంటే అంటే ఉసిరికి చేతిలో బాగా ఉంటే మనకి బాగా జ్ఞానం వస్తుందని అలాగే ఏమనుకుంటుందంటే మీరు అలాంటి కాదు అది ఒక ఎక్స్ప్రెషన్ సంస్కృతంలో ఉంది తెలుగులో ఉంది ముంజేది కంకణము అని తెలుగులో ముంజేది కంకణము నాకు అర్థమేలా అని తెలుగులో ఒక ఆయా భాషల్లో ఉన్నాయి ముసిరికా కానీ కాబట్టి శంకరాచార్యులు అప్పుడు ఎప్పుడో ముసిరికలు ఏమో ఇంట్లో చేసేస్తే ఆ ముసిరికాయలు ఈ ముసిరికాయలు ఒకటే అని మీరు అడిగారు అనుకోండి అప్పుడు నేను మీకు శాస్త్రాన్ని నమస్కారం చేసి పుస్తకం వచ్చి గంటకు ఇంటికి వెళ్ళిపోయి మనం పాఠం చెప్పడం మానేస్తే మంచిదని నేను పశ్చాత్తాపం రావాల్సి వస్తుంది అలాంటి ఆలోచన చేయట్లేదు కదా దయచేసి ఎందుకంటే నా మీద ఉన్న విశ్వాసం నాకే లేదు నేను పాఠం పెడితే తప్పని చేరకాలని భయం వేసేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆమలకము అంటే హస్తామలకాన్ని లేకపోతే కనకదాన స్తోత్రము ఉసిరికలు లేకపోతే ఇలాంటి కూడా మీరు మీ మీ సమస్య ఏంటండి రుణబాధ ఎక్కువగా ఉంటుంది రుణబాధ ఎక్కువగా ఎందుకుంటుంది అవసరాన్ని నుంచి ఖర్చు చేసేది శుభారా ఖర్చు చేసేది దాని కదా రుణబాధ ఓహో రుణబాధ ఎక్కువగా ఉంటుందా మీకు అంటే మీకు ఉద్యోగ వర్ణం ఉందన్నమాట కుజుడు మౌనకారకుడు బుద్ధుడు రుణాన్ని కలిగిస్తారు బుద్ధుడు రుణకారుడు గురువు రుణ విముక్తి గురువు బట్టి పాఠ్యుడు ఏ గురువు కాదు అబ్బాయి ఉన్న గురువు ఆయన రుణ విముక్తిని చేస్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాజు చేతి కింద కూర్చో మంత్రం చెప్తారు రాసుకోండి కాబట్టి ఎన్ని మంత్రాలు ఉన్నాయండి అంటే ఎన్ని మంత్రాలు ఉన్నాయో చూసినా ఏడు కోట్ల మంత్రాలు ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయని ఆయన ఇంత రావు పుస్తకం చూపించి ఇదంతా మంత్రశాస్త్ర గ్రంథం కదండి అన్ని మంత్రాలు దీంట్లో ఉపయోగిస్తుంటాయి అర్థం చేసే సరే మంత్రం చెప్పండి ఓం క్లీం గోవింద రూపిణ్యే నమ అదంతా సహస్రనామంలో ప్రతి నామము ఒక మంత్రం అవుతుంది అయితే మరి మీకు విభక్తి జ్ఞానం ఉండాలి మరి అదో సమస్య విభక్తి జ్ఞానం లేకపోతే గోవింద రూపిణి ఉందనుకోండి చతుర్థిలో ఎలా వస్తారు గోవింద రూపిణి అది అనకపోతే మళ్ళీ పోయింది చీదేసింది అక్కడికి జుమ్మ పైకి పేరలేదు తపాసు పేరలేదు ఒకరికి ఆ మొక్కలు చెప్పేసి ఈ మొక్కలు తీసుకుని రావి చెట్టు కింద కూర్చుని మీరు మూడు రోజులు జపం చేయండి లేదు రుణబాధ లేదా రావి చెట్టు కింద కూర్చుని జపం చేయాలి రావి చెట్టు ఎక్కడి నుంచి చూస్తుంది హైదరాబాద్లో అంటే మేము ఒక ఉద్యానవనాన్ని తెచ్చి ఆ ఉద్యానవనంలో అన్ని చెట్లు వేసి పెడతాం ఆ చెట్లే రికమెండేషన్ లో వస్తూ ఉంటాయి ప్రిస్క్రిప్షన్ ఆ చెట్లే వస్తాయి అక్కడ ఏ చెట్లు రాదు అక్కడ ఉందో రాదు మొక్క అక్కడ అక్కడ చిన్న పేపర్ కూడా కట్టి ఉన్నది నేను అక్కడ కూర్చుని కలుగుతుంది అలాంటి కూడా ఇలాంటి ఇలాంటి దృష్టి కలవాళ్ళకి ఆత్మతత్వం నేను ఇదంతా ఏం చెప్తున్నానంటే ఎవరినో పరిహాసం చేయడం కోసం చెప్తున్నాను అనుకో మనస్సులో ఎవరిలో భావాలు పెట్టి కూర్చున్నట్లయితే మీరు స్వరూపంలో తెలియలేదు మీరు ఎలా ఉండాలంటే most scientific, rational, open-minded గా ఉండాల్సి అప్పుడే మీకు ఆత్మస్వరూపం అన్ని ప్రతిబంధకాలు అయిపోతాయి అన్ని ఆటంకాలు అయిపోతాయి కాబట్టి ఆ విధంగా చేతిలో ఉసిరి కాబట్టి అపరోక్ష జ్ఞానము కలుగుతుంది ప్రాక్ ముందుగా పరోక్షావభాసివే పరోక్షముగా తెలియబడిన తత్వము విషయమై వాక్యం వాక్యము అప్రతిబంధం సత్ ప్రతిబంధనము లేనిదిగా ఉన్నదై కరామాకమత్ చేతియందరి ఉసిరిక బట్టి అపరోక్షం బోధం అపరోక్ష జ్ఞానము అనగా సాక్షాత్తుగా అనుభవ రూపమైన జ్ఞానమును ప్రసూయతే కలిగించు ఇంకోసారి అర్థం చెప్పాలా లేకపోతే సర్వజ్ఞానం సర్వజ్ఞానం వాక్యముప్రతిబద్ధం సత్ ఆత్మరోక్షావభాసి జ్ఞానం శాబ్దం స్వామి యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే మంచిలో ఎక్కడైనా మంచి మంచి మంత్రాలు కానీ లేకపోతే శ్లోకాలు కానీ ఉన్నట్లయితే వాటిని యాస్ చేయగలుగుతున్నారు అది కోట్ చేస్తున్నారు అన్నమాట మీకు కోటింగ్ సో ఆ విధంగా ఆయన ఒక కొటేషన్ ఇచ్చారు ఈ శ్లోకం కోటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన ఇది సూత సంహిత సూత సంహిత ఉదాహరణ కృష్ణలో నేను శ్లోకాన్ని నిక్షేపం చేశాను సో సూత సంహితలో చెప్పింది ఆయన కోట్ చేస్తున్నారు తర్వాత శ్లోకం కూడా సూత సహితం శ్లోకం ఈ రెండు అంచేతనే ఆఖరిగా ఇత్తం అని అంటారు ఇత్తం అంటే ఈ విధముగా అంటే బయట శ్లోకాలు ఉపదేశం నేను చేశాను దీనికి తగ్గట్టుగా నేను ఆయన సొంత శ్లోకం ఇత్తం ఇత్తమనో ఇదియనో అంటారు ఉపదేశం అయిపోయింది ఇది అని ఎలాగా అంటారు కానీ ఛందస్సు కోసం ఇత్తం ఓకే అది ఈ రెండు శ్లోకాల యొక్క పరిస్థితి ఇప్పుడు మేము పాఠం విన్నాము మాకు అపరోక్ష జ్ఞానం కలగలేదు కాబట్టి ఈ పాఠం వినడంలో ఉపయోగపడుతుంది అని అనుకునే ప్రమాదం ఉంది కదా అపరోక్ష జ్ఞానం కలగాలంటే ఆటంకాలు పోవాలన్నాడు మరి ఆటంకాలు పోతాయి ఏదో కొన్ని ఆటంకాలు బాగున్నాయి కాబట్టి మేము ఏం చేస్తామంటే ఇంత పాఠం విన్నాము ఎందుకంటే ఆటంకాలు ఉంది పాఠం ఉంటే ఉపయోగం లేదని తెలియగా కాబట్టి ఇంకా మేము పాఠం విన్నాము అలాగే కూడా ఉంటుంది అంటే చెప్తున్నారు శ్రవణం చేయి మననం కూడా చేయి నిరుధ్యాసం కూడా చేయి ఆటంకాలు కూడా కొంత టైం పడుతుంది సపోజ్ మాకు ఆటంకాలు ఈ జన్మలో పోలేదనుకో మరి ఇదంతా ఈ చేసిన ప్రయత్నం అంతా ఇష్టమవుతుందా కదా ఆలోచన మరి పరోక్ష జ్ఞానం మీద మాకు కలిగింది ఆ జ్ఞానం ఎంత గొప్పదంటే అది అనుభవపూర్వకం కాకుండా కేవలము పరోక్షంగా ఉన్నా కూడా నిన్ను బ్రహ్మగా నిలబెట్టలేకపోవచ్చునేమో కానీ నీ హృదయంలో ఉండేటువంటి దోషములను తప్పక అది నశింపజేసే శక్తిని కలిగి ఉంటుంది ఆ టెంకాలు ఉప్ప తిప్పల కింద ఉండడం చేత నిన్ను బ్రహ్మగా నిలబెట్టలేకపోవచ్చు అంటే పరోక్ష అపరోక్ష జ్ఞానం కలగకపోవచ్చు కానీ పరోక్ష జ్ఞానానికే అంత బలముంటే ఇంకా అపరోక్ష జ్ఞానం ఎంత గొప్పదో అని చెప్పడం కోసం పరోక్ష జ్ఞానం కూడా మీ హృదయంలో ఉండేటువంటి దోషాలని కాల్చివేసే శక్తి కలిగి ఉన్నది అని చెప్తున్నారు సరే అయితే పరోక్ష జ్ఞానం కూడా అంత శక్తి ఉన్నట్లయితే మేము ఇంటి దగ్గరే కూర్చుని పేపర్ సంపాదించింది పేపర్ బ్యాగ్ కంటే పుస్తకం అంటే ఉదాహరణ ఎన్ని తగ్గించి తగ్గించుకుంటే ఓ పుస్తకం కొనేసుకోండి సెకండ్ హ్యాండ్ ఇంకో ఎందుకంటే ఈ వచ్చి క్లాసు తిని వెళ్ళాలి అంటే టైం ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే ఖర్చు కార్లో వచ్చేటప్పుడు పెట్రోల్ డబ్బాలు ఉన్నాయి పెట్రోల్ మొదలుతో ఉంటుంది కార్లో బయట పెట్రోల్ ధరలు మొదలుతో ఉంటాయి భోజనానికి ఒక ఖర్చు ఉంటుంది శరీర శ్రమ ఉంటుంది తర్వాత సినిమాకైనా దానికైనా వెళ్ళాలంటే ఉండదు మంచి ప్రోగ్రామ్ లోకి క్లాస్ ఉంటుంది ఇలా నిబంధనలు ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గరే మేము దీనంతరూ నిర్వహిస్తాం ఎందుకంటే ఇలాగా అపరోక్ష జ్ఞానానికి ఇంకా కలిగేలాగా లేదు ఇంకా ఆటంకాలు ఉన్నాయి పరోక్ష జ్ఞానానికి ఉపయోగం లేదు కాదు ఉపయోగం ఉంది అందుకే మరి ఇంటి దగ్గర మేము అనడానికి వీలు లేదు అది మీరు శ్రవణం చేసి సంపాదించిన పరోక్ష జ్ఞానం అంటే ఆ శక్తి అంటే అర్థం ఏంటంటే శ్రవణము చేసి చేయడంతో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తి కూడా ఏమీ అది ఒక మహిమాలాంటి ఏమీ కాదు శోధనకి ఏమీ కాదు కూడా మనకు తెలుసుకో ఏమైందంటే మీరు క్లాసులో కూర్చుని లైవ్ టీచింగ్ టైంలో మీరు ఉంటున్నప్పుడు మీ యొక్క అహంకారం ఇతరులైన భావజాలము అంటే వాక్యానికి ఆధునికంగా వచ్చేటువంటి సామగ్రి అంతా కూడా లోపల ఉన్న సామగ్రి అది పక్కకి పోదు అది ఉండదు అది సస్పెండ్ అయిపోతుంది మీ మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది అంటే ఇతరులైన ఆలోచనలు ఏమీ ఉండదు ఓపెన్ గా ఉంటుంది మీకు శ్రవణంలో ఆ తత్వం మీ లోపలికి చొచ్చిపోదు అలా కాకుండా మీరు ఇంటి దగ్గర కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని పుస్తకం చూసిన సందర్భంలో అంత శక్తి ఉండదు కూడా కొద్ది శక్తి ఉంటుంది అంత బలం ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తత్వాన్ని మహాత్ముల యొక్క ప్రవచనం ద్వారా మీరు వినాలి అని ఓ మాట చెప్తున్నారు ఇది రెండో మాట మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ తోటో లేకపోతే ఎవరో ముందర వెళ్ళాలని ఆ విమో పుస్తకాలు తెలియజేసి చేస్తాము అంటే అదే సరిపోతుంది అనే దృష్టి ఉండకూడదు అనే దృష్టి ఉండకూడదు ఒకళ్ళు మేము సత్సంగం చేసుకుంటున్నాం మంచిది చాలా సంతోషం ఏం సత్సంగం చేసుకుంటున్నారు అంటే ఏదో మా గురువు గారి జీవిత చరిత్ర పుస్తకం సత్సంగం చేసుకుంటున్నాం గురువు గారి కాబట్టి ఆయన పదిహేను ఏళ్ళు ఎవరు పంచుకున్నారు పద్దెనిమిది ఏళ్ళు ఏం చేశారు ఇరవై నాలుగు ఏళ్ళు ఏం చేశారు ఏ ఊరు వెళ్ళారు రైలు వెళ్ళారా కాబట్టి ఏం జీవితం దర్శనం చేస్తే దానివల్ల ఏమవుతుంది